ఏటనవే మాకు సిగ్గులేదా కనీసం నా ఇళ్ళని చూడకుండా నన్ను కూడా చూడకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఎంత ఒళ్ళు కలిసింది ఈ ఊరికి నేను మోతు బారిని నీ బతుకులు నా చేతిలున్నది ఊరికి నేను మోతు బారిని నీ బతుకులు నా చేతిలున్నది ఊరికి నేను మోతుబారిని నీ బతుకులు నా చేతిలున్నది ఊరికి నేను మోతుబారిని నీ బతుకులు నా చేతిలో ఎరగబేటి ఏడూలు నాయుడిని ఎదురు తిరిగితే బదులు పలికితే లంజా కోతర గుంజుకు పడతాను ఏంటండి నాయుడు గారు ఈ లంజా కొడుకులకు మనం చెప్పిన మాట ఆలకించడయా మరి చేస్తాం అర్జెంట్ గా పోలీసులు రప్పించవయ్యా ఇది బొక్కల రోజు మక్కలు కదనించలేయా నేను వెళ్తాను ఎస్సీ గారు అంటున్నారు ఏమిటయ్యా నేనే వచ్చాను చెప్పండి వచ్చారండి ఎస్ఐ గారు వీడు అండి వీడికి మహా ముడుకు పెట్టండి మా మీద తిరగబడతారు ఈయన ఒక్కలో దోసి మూసేయండి ముందు పదరాలు అంతే కొడక బాబు ఆగండి బాబు ఎస్సీ బాబు బాబు చిన్న మాట చెప్తున్నా ఆగండి బాబు జాగ్రత్త జాగ్రత్త నమ్ముడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త నమ్ముడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త నమ్ముడు జాగ్రత్త జాగ్రత్త గుండు సుదులతోటి గుచ్చుతారాట మీరు గుండు సుదులతోటి గుచ్చుతారాట మీరు కరెంట్ తువ్వలు పెట్టి కాలుస్తారాట మీరు కరెంట్ తువ్వలు పెట్టి కాలుస్తారాట మీరు మనుషులు హింసలు పెట్టి సంపు తరాట మీరు మనుషులు హింసలు పెట్టి సంపు తరాట మీరు అతగాడి వంటి మీద దెబ్బ పడ్డాదంటే అతగాడి వంటి మీద దెబ్బ పడ్డాదంటే ఎన్నటికైనా మేము నిలదీసి అడుగుతాము ఏనాటికైనా మేము నిలదీసి అడుగుతాము జాగ్రత్త నముడు జాగ్రత్త జాగ్రత్త కొడక నిన్ను తీసుకెళ్లి తర్వాత మీ ఊరందరి సంగతి చూస్తాను పదరా కొడక పదరా మంగా వీళ్ళ నాటీకారులు నువ్వేం జడకే నా నిజం తేల్చుకొని నేను వస్తాను నువ్వు మాత్రం ఏడకో